పరంపరాం జ్ఞేయం యత్ర వక్ష్యామి యజ్ఞాత్వామృతమస్మితే అనాదిమత్పరం బ్రహ్మ వసత్తన్నాసదుచ్యతే పరబ్రహ్మ సత్శబ్దవాచ్యము కానీ అసత్శబ్దవాక్యము కానీ కాదు ఎందుకంటే లోకంలో సత్శబ్దవాచ్యమైన అసత్శబ్దవాచ్యమైన కూడా పరిచ్ఛిన్నమైన పదార్థములుగానే ఉంటాయి అండ్ ఆబ్జెక్ట్స్ ఓ వస్తువు ఓ పదార్థం ప్రాణం ఉన్నది కావచ్చు జడం కావచ్చు సత్శబ్దంతో వాడతారు అసత్శబ్దంతో కూడా అంటారు ఇది ఘటహ అన్నారు అనుకోండి ఘట అస్థి ఉంటుంది ఘటహ నాస్తి ఉంటుంది అలాగే రామ అన్నారనుకోండి రామ అస్తి రామ నాస్తి రెండు ఉంటాయి అలాగే పరమాత్మ అన్నారనుకోండి పరమాత్మ అస్థి ఉంటుంది నాస్తి ఉంటుంది అంటే నో నసత్తన్ నాసభిక్షీయతే ఆ విషయాన్ని మనం చర్చిస్తూ ఉన్నాము శంకర్లు ఏమంటారంటే ఏదైతే ఇంద్రియ గమ్యము ఇంద్రియ గోచరం అవుతుందో పరిచ్ఛిన్న పదార్థ రూపంగా ఉంటుందో అది మాత్రమే అస్థి బుద్ధితో అనుగతమయ్యే బుద్ధిలో విషయమవుతూ ఉంటుంది లేదా నాస్తి బుద్ధిలో అనుగతమయ్యే బుద్ధిలో విషయమవుతూ ఉంటుంది కాబట్టి పరమాత్మ అస్థి బుద్ధిలో పరమాత్మ బుద్ధిలో విషయమే కాదు బుద్ధిలో విషయమే కాదు కనుక అస్థి బుద్ధితో జతపడడం కానీ నాస్తి బుద్ధితో జతపడుట కానీ సంభవమే కాదు కనుక సప్తం నాసబుచ్యతే భాష్యం ఇదంతు జ్ఞేయం అతీంద్రియత్వేన శబ్దైక ప్రమాణగమ్యవాత్ నటాదివత్ ఉభయబుద్ధ్యనుగత ప్రత్యయ విషయం ఈ జ్ఞేయము అంటే తప్పక మానవుడై పుట్టినందుకు తప్పక తెలియదగిన ఈ పరమాత్మ ఏదైతే గలదో ఇది ఇంద్రియము ఇంద్రియ గోచరము కాదు మనిషికి ఉన్న ఇంద్రియాలు ఐదు వాటిని కలి అన్ని కలిపి ప్రత్యక్షము అనే ప్రమాణాన్ని అవి నిర్ధారిస్తూ ఉంటాయి కాబట్టి పరమాత్మ ఆ ఇంద్రియములకు వేసి గోచరము కాదు ఇంద్రియ గోచరములు ఏమవుతాయి జగత్తు అవుతుంది ఇంద్రియ గోచరములు ఐదు శబ్దము ఒక ఇంద్రియానికి చెవికి స్పర్శ భక్తికి రూపము నేత్రములకు రసము నాలుకకు గంధము ముక్కు కాబట్టి ఈ సృష్టిలో ఐదు విషయములు కలవు ఇందువల్ల మనకి ఐదు ఇంద్రియములు కలవబడుట కాబట్టి అబ్జర్వర్ తెలిసేవాడికి ఐదు ఇంద్రియాలు ఉన్నాయి కనుక జగత్తులో ఐదు విషయములు కలవు జగత్తులో శబ్దస్పర్శ రూపరస గంధములను దాటి ఇంకోటి ఐటమ్ ఏదైనా ఉందేమో మీరు చెప్పగలరా చెప్పలేదు ఇందని చెప్పలేదు లేదు చెప్పలేదు ఎందుకంటే ఇంద్రియ గోచరం అవ్వాలి ఇందని చెప్పాలన్నా ఇంద్రియ గోచరం అవ్వాలి లేదని చెప్పాలన్నా ఇంద్రియ గోచరం అవ్వాలి సపోజ్ ఏదైతే ఇంద్రియ గోచరం అవుతుందో అది జగత్తులో ఉండే పరిచ్ఛిన్న పదార్థం అవుతుంది జడము కానీ ప్రాణము కలది కానీ అంతే తప్ప సర్వజగత్ కారణమైనటువంటి పరమాత్మ కాబట్టి కాబట్టి ఇంకా అతీంద్రియమైన పరమాత్మను తెలుసుకోవడం తెలుసుకునేందుకు ఉపాయము కేవలము శబ్ద ఏక ప్రమాణ గమ్యత్వ కేవలము ఉపనిషత్తు మొదలైనటువంటి శబ్ద ప్రమాణము ఒక్కటి మాత్రమే మనకి దాని తెలియకలో ఉపాయము ఇంద్రియములతోటి ఇంత ప్రత్యక్ష ప్రమాణం కానీ లేక మనస్సు కూడా అంతరింద్రియ బుద్ధి బుద్ధి అంతరింద్రియం దాని ద్వారా కూడా పరమాత్మ గోచరము కాదు అంటే అక్కడికి ఏమైనట్టు ఇంట్రీన్సిక్గా అంటే మనకి అంతరమునందు మనకి ఉన్న ఎండోమెంట్ ఏది ప్రమాణములు అంటే తెలుసుకునే సాధనములు జ్ఞాన సాధనములు అది ప్రమాణము అంటారు వీఆర్ ఎండౌడ్ విత్ వచ్చి ప్రమాణాలు ఏమిటది ప్రత్యక్షము అనుమానము ఉపమానము ఇలాగ దాన్ని చెప్పచ్చు ఉపమానము అర్థాపత్తి అలాగే అనుపలబ్ధి ఏవో ఐదో ఆరో ప్రమాణాలు వాటి వలన అవన్నీ మనకు ఉన్నాయి మన మన జీవితంలో ఉన్నాయి ఆ ప్రమాణాలు వాటి వలన పరమాత్మ తెలియబడ్డది ఇంకా ఒక్కటే ప్రమాణం మిగిలి ఉన్నది ఏంటంటే శబ్ద ఏక ప్రమాణ కేవలము శబ్ద ప్రమాణము వల్ల మాత్రమే తెలియబడుతుంది శబ్ద ప్రమాణము అంటే ఉపనిషద్వాక్యము కనుక నా ఘటాధిపతి ఉభయబుద్ధ్యనుగత ప్రత్యయం ఇదంతా గడచినది నేను విస్తారంగా చెప్తూ ఉన్నాను ఇది ఉపసంహార వాక్యం కాబట్టి ఘటము వలె ఘటము పటము ఇత్యాది పదార్థములు వలె ఉభయ బుద్ధ్యనుగత ప్రత్యేక విషయము కాదు సమాసం కొంచెం పొడుగ్గా అనిపిస్తుంది అర్థం చేసుకుంటే కష్టం ఉండాలి సో ఘటం ఉన్నదనుకోండి ఒకనొక బుద్ధిలో విషయం అవుతుంది ఏ బుద్ధి ఘట బుద్ధి ఘట బుద్ధి ఘటం ఏ బుద్ధిలో విషయం అవుతుందంటే ఘట బుద్ధి అని చెప్పాలి ఘటం ఏ బుద్ధిలో విషయం అవుతుందంటే పైకి తీసుకే ఉపయోగం పైనుంచి ఏమైనా పడుతుందా సో ఘట బుద్ధిలో విషయం అవుతుందని చెప్పాలి అంతేగాని సీరియస్ ఆలోచించేసి ఏదో ఇంకేదో చెప్పి పటబుద్ధిలో విషయం అవుతుందా ఘటం అవదు మరి దేనిలో విషయం అవుతుంది ఘట బుద్ధిలో విషయం అవుతుంది అంటే ఘట బుద్ధి ఘటము ఘట బుద్ధి ఘట బుద్ధిలో విషయం ఎప్పుడైతే ఘట బుద్ధిలో విషయం అయిందో వెంటనే అస్థి బుద్ధితో జత పడితే జత అస్థి నాస్తి బుద్ధితో జత జత కడితే జత నాస్తి ఇదిగానే అధికారం అవుతుంది ఉభయ బుద్ధ్యనుగత ఉభయ బుద్ధ్యనుగత ప్రత్యయ ప్రత్యయ అంటే బుద్ధి మళ్ళీ ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఘటము పరమాత్మ కూడా ఘటపటాదుల వలె కంటికి కనబడేవాడు పరిచ్ఛిన్నమైన రూపము గలవాడు అయినట్లయితే అస్థి కానీ నాస్తి బుద్ధిలో కానీ విషయం అవుతూ ఉంటాడు సో ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు ఒకప్పుడు శ్రీకృష్ణుడు భూలోకంలో ఉండేవాడు ఇప్పుడు భూలోకంలో లేడు చూడండి ఒకప్పుడు ఉండేవాడు అంటే అస్థి బుద్ధిలో విషయం ఇప్పుడు లేడు అంటే నాస్తి బుద్ధిలో విషయం అంతేనా దేవుడు కూడా అంతే పరమాత్మ కూడా అలాగే ఉంటుందా ఒకప్పుడు ఉంది ఇప్పుడు లేకపోవడం అలాగే ఉంటుందా పరమాత్మ తీసుకో కానీ అది శ్రీకృష్ణుడు అంతే కదా శ్రీకృష్ణుడు పరమాత్మ యొక్క అత్యంత స్వరూపం ఏమి కాదు దాని యొక్క రూపము మాత్రం అందుచేతనే ఒకప్పుడు ఉండడం మళ్ళీ ఇంకొకప్పుడు లేకపోవడం అనే పరిస్థితి ఆ రూపానికి కూడా తప్పలేదు గమనించారా కాబట్టి ఉభయ బుద్ధిలో విషయము కాదు ఇత్యత నా సతి సతి నా అసతి ఇది ఉచ్యతే తద్ ఆ పరమాత్మ సత్ అని చెప్పబడదు సత్ ఇది నౌచ్యతే అసత్ ఇది పరమాత్మని సత్ అని గాని అసత్ అని గాని చెప్పడానికి వీలు లేదు ఇది ఎలాగంటే చాలా సింపుల్ నేను చెప్పింది మళ్ళీ చెప్తున్నా దాని పాటే మళ్ళీ పంపుతున్నా మీకు అర్థం అవదేమో అని నాకు భయం ఉండదని చెప్పి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ అయితే పొగలు అయిపోవచ్చింది రాత్రి కాబోతోంది పొగలు పుట్టే రాత్రి రాబోతోంది ఇప్పుడు సూర్యుడి మీద పొగలు ఉంటుందా రాత్రి ఉంటుందా సపోజ్ ఇప్పుడు అమెరికాలో పొగలు ఉంటుందా రాత్రి ఉంటుందా చెప్పచ్చు రాత్రి ఉంటుంది పొగలు పూర్తవుతుంది కనుక పొగలు ఉంది ఇప్పుడు పొగలు అనుకోండి ఇప్పుడు పొగలు అనుకోండి ఇప్పుడు అమెరికాలో ఏముంటుంది రాత్రి ఉంటుంది సూర్యుల్లో ఏముంటుంది చెప్పండి పొగలు ఉంటుందా రాత్రి ఉంటుందా అప్పుడు ఏమని చెప్పాలి పొగలు నా ఉచితే రాత్రి నా ఉచ్యతే ఎందుకని ఎందుకనంటే పొగలు రాత్రి అనేటువంటి ఈ విభాగము ఈ ద్వంద్వము భూమి మీద నిలబడ్డ వాడికి మాత్రమే ఉంటుంది భూమి మీద నిలబడకుండా సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోతే ఈ విభాగము ఉండదు అదేవిధంగా ఒక దేహములో ఉండి ఆ ఇంద్రియములు ఆ బుద్ధితో జగత్తును చూసినప్పుడు మాత్రమే అస్థి నాస్తి అనే రెండు జగత్తుని ఒక పరిచ్ఛిన్న దేహం నుండి దాన్ని ఆలంబనంగా చేసుకుని అక్కడి నుంచి ఇంద్రియములు బుద్ధి ద్వారా చూడాలి తెలియాలి రెండవంటే తెలియడం అప్పుడు మాత్రమే ఇదిగో ఇది ఉంది ఇదిగో ఇది లేదు ఆపోజిట్ ఓ ఇదిగో ఇది పొగలు ఇదిగో ఇది రాత్రి అలాంటి అపోజిట్ కానీ ఎప్పుడైతే ఇంద్రియమునకు అతి అతీంద్రియము ఇంద్రియ గోచరము కానే కాదు పరమాత్మ అన్నట్లయితే ఈ సత్ అసత్ అనే ఈ విభాగము మోసగతి సాధారణంగా లోకంలో జనులు ఏమనుకుంటారంటే ప్రతిదాన్ని ఒక ద్వంద్వంలో ఫిక్స్ చేసే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు వర్షం పడింది సుఖమా దుఃఖమా అంటే కొంతమంది సుఖమని చెప్తారు కొంతమంది దుఃఖమని చెప్తారు వాళ్ళిద్దరూ కూడా సంసారమే ఎవడైతే అది సుఖము కాదు దుఃఖము కాదు అని చెప్తాడో వాణ్ణే శ్రీకృష్ణ భగవానుడు జ్ఞాని అని వర్ణించినాడు సమత్వము తముడు దాన్ని సుఖంగానూ చెప్పడానికి ఇష్టపడ్డు దుఃఖంగానూ చెప్పడానికి ఇష్టపడ్డాడు అప్పుడు వాడిని వాడి బుద్ధిని ఏమంటాడు తమ బుద్ధి అని అదియే అటువంటి బుద్ధియే పరమాత్మను తెలియటకు అర్హమవును ఇప్పుడు ఫలానా వాడు శత్రువా మిత్రుడా అని అడిగాను అనుకోండి అదే వాడు శత్రువు శత్రువునో మిత్రుడనో మీరు చెప్పినట్లయితే మీరు సంసారం అవుతారు శత్రువు కాదు మిత్రుడు కాదు రెండింటికి అతీతమైన ఆత్మచైతన్య స్వరూపుడు అని మీరు అనగలిగితే అప్పుడే మీరు సమత్వ బుద్ధిలోకి వెళ్ళిన వాళ్ళు అవుతారు కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ ద్వంద్వముల నుండి బయటపడే ప్రయత్నం చేయాలి నిర్ద్వంద్వోహి మహాబాహో సుఖం బంధాత్ ప్రముఖ్యం కాబట్టి ద్వంద్వముల నుండి బయటపడాలి కాబట్టి నేను వస్తుంటే పంతులు ఈవేళ మంచి రోజే చెడ్డ రోజా అని అడిగారు అమ్మాయి ఏదో అడిగారు అమ్మా ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు మంచి రోజుకి చెడ్డ రోజుకి ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే మేము దేవుడికి పూజ చేద్దాం అనుకుంటున్నాం ఆ చాలా మంచి రోజుకి చాలా మంచి రోజు ఉంది అంటే అదేదో ఒకటి అయిపోతుందనే అభిప్రాయంలో ఆవిడ ఉన్నారు కాబట్టి అలా చెప్పారు ఆయన రెస్పాండింగ్ నన్ను అబ్సల్యూట్ గా నన్ను అడిగితే ఈ రోజు మంచి రోజే general I never look at day like that it's a day it's a new day fresh day like any other day ఇదే తప్ప దాన్ని మంచి చెడు అనే విభాగం చేయటమే ఇది తెలివి తక్కువతనము అవుతుంది అంటే you want come out of it you can come out సుఖాసుఖ రెండింటినీ కూడా పక్కన పెట్టేసి ఆ రెండింటికి అతీతంగా మీరు వెళ్ళదలుచుకుంటే యూఆర్ వెల్కమ్ ఏకంటే మీరు అలాగే ఉంటుంది ఎత్తు ఉత్తం విరుద్ధమిచ్యతే జ్ఞేయం తత్ నత్ తత్ నసత్ ఇచ్యతే ఇది ఓ పూర్వపక్షం ఇంతకు ముందు చెప్పారు దాన్ని ఇప్పుడు మళ్ళీ పికప్ చేస్తుంది పికప్ చేయడం ఏంటంటే దాన్ని సెటిల్ చేసేది అయ్యా మీరు ఓ పక్కన ఓ వైపు అది జ్ఞేయము అంటున్నారు అంటే తప్పక తెలియదగినది అంటున్నారు మళ్ళీ అదే అదే స్పీడ్లో అది సత్తు కాదు అసత్తు కాదు తప్పక తెలియదగినది అయితే సత్ అవ్వాలి సత్ అవ్వాలి కాదని ఒకప్పుడు సత్ అంటే కూడా అయితే అసత్ అవ్వాలి తప్పక తెలియదగినది అని దానికి ఒక వర్ణన పెట్టి అది సత్తు కాదు అసత్తు కాదు అనేటువంటి మాట ఇది విరుద్ధము పరస్పర విరుద్ధము అని ఇంతకుముందు పూర్వపక్షాన్ని దాన్ని వేదనెత్తి వేదనెత్తున్నారు ఇది ఇప్పుడు దానికి సమాధానం చెప్తున్నారు నా విరుద్ధం అది విరుద్ధము కాదు ఎందుకంటే అన్యదేవ తత్ విదితాత్ అథో ఇది స్మృతే ఇది కేనోపనిషత్తు ఉపనిషత్తులలో కల చాలా విలక్షణమైన ఉపనిషత్తు సాధారణంగా వేదాంతం నేర్చుకోవడానికి వచ్చిన వాడికి కేనోపనిషత్తు ముందు చెప్పడం నేను వ్యక్తిగతంగా ఇష్టపడాలి ఎందుకంటే వాడు ఏదో ఉపాసన చేస్తూ ఉంటాడు ఏ దేవుణ్ణి ఉపాసిస్తూ ఉంటాడు ఉపనిషత్తు ఏమని చెప్తుందంటే వేదం ఎదిదం ఉపాసతే మీరు దేన్నైతే ఇదో ఇదం ఇదం ఇది ఇది అని ఉపాసిస్తున్నారో అది పరమాత్మ కాదు అని వాడు ఏదో ఉపాసన చేస్తూ వాడికి దేనోపనిషత్తు ఏం చెప్తారు వాడిని మనం డిస్టర్బ్ చేసిన వాళ్ళు అవుతాం తప్ప అది ఉపకారం కాదు అలాగంటే ఉపనిషత్తు చాలా కఠినమైన కఠినమైన అంటే తాత్విక దృష్టితో చూసినట్లయితే చాలా ఉన్నతమైన స్థాయికి చెందిన విచారం విచారశీలము గలవాడు మాత్రమే దానికి అర్హుడిగా ఉంటారు ప్రేమోపనిషత్తు యొక్క లక్ష్యం మిగతా ఉపనిషత్తులు ఎన్నిటికంటే కూడా విలక్షణంగా ఉంటుంది ఇక్కడ నిన్న ప్రేమోపనిషత్తుల వాక్యాలు కొన్ని మీకు మనవి చేసి ఉన్నా ఏది అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానత దానికి అనువాదం ఏమిటి ఎవరికి ఆ పరమాత్మ తెలియనో వారికి తెలియదు ఎవరికి తెలియదో వారికి మాత్రమే తెలియను ఇది ఎలా ఉంది అలాగే అక్కడ ప్రతిపాదనలన్నీ అలాగే ఉంటాయి చూస్తున్నా ఆయన అడుగుతారు ఎలా బ్రహ్మ తెలిసిందా అని తెలిసిందా అంటే వాడు అంటాడు ఎస్ అహం వేద్మి వెంటనే గురువు గారు దగ్ధమేవాహి మౌనం మీకు తెలిసిన బ్రహ్మ చాలా అల్పము ఇలా కూర్చో ఇంకా ఇంటికి వెళ్ళాలి కంగారులో ఇంకో రెండేళ్ళు మూడేళ్ళు అంత స్వామి చెయ్యి అని అతిరేకం ఆ తర్వాత మళ్ళీ తెలిసిందా అని అడుగుతాడు అడిగితే వీడు ఓ చిరునవ్వు నవ్వుతాడు దండం పెట్టి ఓ చిరునవ్వు నవ్వుతాడు అప్పుడు సరే ఇంటికి వెళ్ళి మీ చదువు చూసుకోమని చెప్తాడు కాబట్టి చాలా విలక్షణమైన ఫిలాసఫీ ఇప్పుడు ఆ పరమాత్మని ఎలా వర్ణించారంటే ఇది విదితము గాని అవిదితము గాని కాదు అని ఆ పదాలను మీరు పట్టుకోవచ్చు అర్థమే కాదు ఇది ఇప్పుడు ఈ జగత్తులో రెండే వస్తువులు ఉన్నాయి వేదాంతము అంటే చాలా హై స్టాండర్డ్ జనరలైజేషన్స్ ఉంటాయి వెరీ సబ్లైన్ జనరలైజేషన్స్ అంటే మామూలుగా నేల మీద నడిచినట్టు ఉండదు కదా విమానంలో పోతున్నట్టు విమానంలో కూడా ఎగ్గొచ్చు thirty seven thousand feet above అంటే ఎలెవెన్ ట్వెల్వ్ కిలోమీటర్స్ పైన జెట్ విమానం అని దాంట్లో పోతున్నట్టు మామూలుగా నేల మీద సైకిల్ పెట్టుకున్నట్టు ఉండదు కనుక వేదాంతం అంటే అలా ఉంటుంది కర్మలు ఉపాసనలు ఎలా ఉంటాయంటే ఇదో మన మన హైదరాబాద్ రోడ్ల మీద ఫోటో ఏదో నడుపుతున్నట్టుగా కంట్రోల్ ఎక్కువ కంట్రోల్ ఎక్కువ కానీ ఉపనిషత్తు వాంగ్మయం ఉపనిషత్తు యొక్క అధ్యయనము eleven kilometres above eleven kilometres above అంటే మీకు ఐడియా ఏమైనా ఉందా వర్షం పడుతూ ఉంటుంది విమానం టేక్స్ వర్షం వర్షం ఉంటే విమానం ఆగిపోతుందా వర్షం ఉంటుంది మాత్రం ఆగిపోతుంది ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అలా ఆగవు సో వర్షం పడుతూ ఉంటుంది విమానం టేక్స్ ఆఫ్ తీరా కొంచెం అది టేక్ ఆఫ్ అయిన రెండు నిమిషాల్లో ఇంకా వర్షం ఉండదు వర్షం లేకపోగా ఎండ అంటే అర్థం ఏంటి వర్షం ఒక ఓ మైలు ఎత్తు నుంచి పడుతూ ఉంటుంది ఆ పైన ఎండ ఉంటుంది ఆ మైలు ఎత్తి దాటి విమానం వెళ్ళిపోగానే ఇంకా వర్షం లేదేం లేదు మనం చంద్రుడు చూడొచ్చు వర్షం కింద వాళ్ళకి పడుతూ ఉంటుంది మనకేం సంబంధం లేదు వర్షం మనం ఎండలో ఉంటుంది కాబట్టి విమానయా విమాన ప్రయాణం అంటే జెట్ ఫ్లైట్ అలా ఉంటుంది ఈ ఉపనిషత్తులు జెట్ ఫ్లైట్ బాప్ హై అంటారు దానికంటే కూడా చాలా ఉన్నతమైన స్థాయిలో ఉంటాయి సో ఈ జగత్తునంతని రెండు రెండుగా విడదీయచ్చు ఇలాంటి విభాగములు వేదాంతంలో చాలా అధికంగా ఉంటాయి చాలా సూక్ష్మంగా చేస్తూ ఉంటారు జగత్తంతా రెండే ఎంత అధ్యాత్మ విద్య జగత్తు రెండు అంటే మీ వైపు నుంచి అంటే చూసేవాడు తెలుసుకునేవాడు తరఫు నుంచి రెండు అవుతుంది అలాగే ఉంటుంది తెలుసుకునేవాడు చుట్టూ కేంద్రితమై ఉంటుంది జగత్ అనేది ఇప్పుడు ఓ మహాత్ముడు అన్నాడు ఈ జగత్తును సృష్టించిన వాడు ఈశ్వరుడు అన్నాడు అంటే భక్తుడు ఓహోలాగా ఈ జగత్తును ఆయన సృష్టించాడు ఈశ్వరుడు అంటే ఆ మహాత్ముడు నువ్వు మహేశ్వరుడు అని అదేంటి జగత్తును సృష్టించిన వాడు ఈశ్వరుడైతే ఈశ్వర్ కా భీ బాప్ హై మహేశ్వర్ ఎస్ అదెల్లాగా అంటే ఆ ఈశ్వరుణ్ణి కూడా నీ యొక్క నీవే నీవే నిలబెట్టాల్సి ఉంటుంది కాబట్టి నీవు మహేశ్వరుడు కరెక్ట్ ఇప్పుడు భక్తు దేవుడు గొప్ప ఎప్పుడు గొప్ప అవుతాడు భక్తుల్ని బట్టి దేవుడు గొప్ప అవుతాడు ఇప్పుడు తిరుపతి కలియుగం అయిపోతాం ఇందువల్ల భక్తులు అక్కడికి వెళ్తూ ఉంటారు తిరుపతి దేవుడు చాలా గొప్పవాడు ఎందువల్ల భక్తుల యొక్క సంఖ్యను బట్టి గొప్పవాడు అవుతాడు భక్తుల్ని బట్టి గొప్పవాడు అవుతాడు కాబట్టి ఎనివే సో ఈ జగత్తు ఈ తెలియవాడు అంటే అబ్జర్వర్ వీడు తెలుసుకునేవాడు అంటే మీరే తెలుసుకునేవాడు అంటే ఎవరో మనం కాదు ఇంకా ఎవరో అనుకున్నారు అది ఎవరి గురించి చెప్తారని అనుకోండి మీ గురించే చెప్తారా తెలియవాడు ఎవరండి తెలియవాడు ఎవరండి అంటే అయిపో నాకు తెలిసిందని అనుకోవడం మీరే నాకు తెలియదు అనకూడదు నాకు తెలియదు అన్నారంటే అర్థం అది కాన్ఫిడెన్స్ ఎందుకంటే నా ప్రశ్న తెలిసి మీరు చెప్తున్నారు కదా కాబట్టి తెలియవాడు ఎవరు మీరే తెలియవాడి యొక్క ఆ తెలివి దృష్టితో ఈ జగత్తు రెండు విధాలుగా విభాగమే ఉన్నది ఏమిటి విదితము అవిదితము అంటే నాకు తెలియను నాకు తెలియదు నా సంగతే నేను చెప్తున్నాను చూడండి నాకు భాషల్లో నాలుగు భాషలు నాలుగు భాషలు విద్యుత్తలు ప్రపంచంలో ఇరవై ఏడు వందల భాషలు కాబట్టి నాకు ఇరవై ఆరు వందల తొంభై ఆరు భాషలు విధి నాకు ముప్పై దేశాలు విధితలు నూట ముప్పై మొత్తం నూట అరవై దేశాలు ఉన్నాయి నూట ముప్పై దేశాలు అవిధి ఇండియాలో ఇరవై ఇరవై తొమ్మిది స్టేట్స్ ఉన్నాయి మన తెలంగాణ ట్వంటీ నైన్త్ స్టేట్ ఇరవై తొమ్మిది స్టేట్స్ ఉన్నాయి నాకు ఒక ఇరవై స్టేట్స్ విజిటర్ ఒక తొమ్మిది స్టేట్స్ విజిటర్ అలా ఉంటుంది విదితము అవిదితము ఇప్పుడు మీరు మీరు చెప్పండి విదితం ఎక్కడ ఉంటుంది అవిదితం ఎక్కడ ఉంటుంది రెండు జగత్తులోనే ఉంటాయి రెండు జగత్తులోనే ఉంటాయి తర్వాత చిత్రం ఏంటంటే విదితము ఆ తెలివి ఎందు విదితముగా భాషిస్తుంది అవిదితము కూడా ఆ తెలివి ఎందే అవిదితముగా భాషిస్తుంది ఇది విదితము ఇదే అవిదితం మీరు సినిమాకి వెళ్ళారనుకోండి ఒక పది యాక్టర్స్ ఉంటారు ఆ తెర మీద దీంతో మీరు ఎవరో తెలుసా వీళ్ళందరూ తెలుసుగానే ఆ యాక్టర్ ఎవడో నాకు తెలియదు అని ఇప్పుడు విదిత విదిత దేంట్లో ఉంటాడు సినిమాలో ఉంటాడు అవిదిత దేంట్లో ఉంటాడు సినిమాలో ఉంటాడు లేకపోతే తెర పక్కన ఎక్కడైనా ఉంటాడా సినిమా అంతర్గతంగానే ఉంటాడు అదేవిధంగా విదితము అని మీరు అన్న ప్రతిదీ జగత్తులో అంతర్భాగమై ఉంటుంది అవిదితం అనేది జగత్తుకి బయట ఎక్కడో ఉంటుంది అనుకోవద్దు నిజానికి జగత్తుకి బయట అనే మాటే కుదరదు ఎందుకంటే స్పేస్ కూడా జగత్తులో అంతర్భాగంగానే ఉంది బయట లోపల అనేది ఆ దేశ స్పేస్లో అంతర్గతములే ఉంటారు కాబట్టి జగత్తునికి బయట అనే మాట ఏమి ఉండదు వీళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు పురాణ భాషలో ఏదో మాట్లాడుతూ అవన్నీ కూడా మీరు లిటరల్గా తీసుకోకు పురాణ భాషలో ఏది మాట్లాడినా మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ముందు మీకు మీరు గుర్తు చేసుకోవాలి కథ కథ కోసము కాదు అని ముందు నెంబర్ వన్ నెంబర్ టూ దీంట్లో ఏదైనా ప్రతీక ఉన్నట్లయితే అది ఏమి నెంబర్ టూ నెంబర్ త్రీ ప్రతీక ఏది దొరకకపోతే ఏదో సందేశం ఉంటుంది నెంబర్ త్రీ ప్రతీక దొరకలేదు సందేశము దొరకలేదు అంటే నెంబర్ ఫోర్ దాన్ని మీరు పక్కన పెట్టచ్చు అది అనవసరం నాలుగు పాయింట్ పురాణానికి సంబంధించి కాబట్టి సో జగత్తు బయట ఓ కాలు యువతలో పెట్టి ఓ కాలు యువత బయటకు వచ్చాడు ఇలాంటి మాటలన్నీ కూడా పురాణ పరిభాషలో చెల్లుబాటు అవుతాయి తప్ప శాస్త్రంలో చెల్లుబాటు అవ్వవు మరి పురాణ పరిభాషలో అలా ఉందంటే కథ కథ కోసం కాదు అక్కడ దాని అర్థం వేరే ఉన్నది ఓ కాలు జగత్తులో పెట్టాడు ఓ కాలు జగత్తు బయటకు వచ్చాడంటే అర్థం జగత్తులో ఉంటూనే జగత్తుకు అతీతంగా పరబ్రహ్మ స్వరూపుడే ఉన్నాడు అని సంథింగ్ ఎనీవే సో ఇంతకీ విదితము అన్నది దేని ఎందు ఉంటుంది జగత్తునందు ఉంటుంది అవిదితము దేని ఎందు ఉంటుంది జగత్తునందు ఉంటుంది ఇప్పుడు మీకు మీకు జనరల్ నాలెడ్జ్కి వచ్చింది నిన్న పాఠం అంతా విన్నారు కాబట్టి ఇవాళ ప్రశ్న పరమాత్మ విదితమా అవిదితమా ఏది కాదు ఎందుకంటే జగత్తు ఎందు ఉన్నాడు అన్నప్పుడు జగత్తు ఉంది ఇది విదితము కానీ అవిదితము కానీ అంటే పరమాత్మ ఏది కాదు కాబట్టి ఆ మాట అన్నారు అన్యదేవతకు విదిత ఆ పరబ్రహ్మ విదితము కంటే భిన్నము ఇతరము అంటే విదితము కాదు పోనీ అవిదితమైందా విదితము కాదు అంటే వెంటనే మామూలుగా స్థూల బుద్ధి గలవాడు అయితే అది అవిదితమవుతుంది స్థూల బుద్ధి అంటారు సో వెంటనే అయితే అవిదితము నో అవిదితాత్ అధి అవిదితము కంటే కూడా అయినే ఉన్నది తప్ప అవిదితము కాదు అని అభిప్రాయం సో అవిదితాదధి కాబట్టి దీన్ని బట్టి ఏం తెలిసిందంటే పరమాత్మ సత్తు కాదు అసత్తు కాదు కానీ తప్పక తెలియదగినటువంటి తెలియదగిన విషయము పరమాత్మను మనం తప్పక తెలుసుకోవాలి పరమాత్మ సత్తు కాదు అసత్తు కాదు అనే మాట ఏమీ విరుద్ధము కాదు దాంతో విరోధమేమీ లేదు సత్తు కాదు అసత్తు కాదు అన్నదానికి ఇంతే అర్థం అదేమంటే పరమాత్మ జగత్తులో ఉండే అస్థి అనే బుద్ధితో కానీ నాస్తి అనే బుద్ధితో కానీ మీరు అంచనా వేయటానికి అందదు అని మాత్రమే దాని అర్థం అంతే తప్ప దాంట్లో విరోధమేమీ లేదు ఈ ఆర్గ్యుమెంట్ ఎలా ఉంటుందో చెప్పంటారా దీన్ని నేను జాగ్రత్తగా ఒక కంక్లూషన్కి తీసుకెళ్ళి మీ స్వరూపాన్ని మీరు జాగ్రత్తగా తెలుసుకున్నట్లయితే అహం నేను అనే పదానికి అర్థం ఏంటి నేను అనేది పదము కాదు పదములే ఉంది నేను అనేది ఒక అనుభవం ఒక ఫీలింగ్ ఇది ఇది అనుభవ రూపంగా ఉంటుంది కాబట్టి నేను పదమా వాక్యమా భాష హార్ట్ ఫీలింగ్ ఇమోషనా ఏదైతే నేను ఉన్నది ఏమీ కాదు ఇదన్నిటికీ మూలంలో ఉన్న అనుభూతి అనుభూతి ఇట్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ ఇంగ్లీష్లో చెప్పాలంటే అలా చెప్పాలి ఇట్ ఈజ్ అనుభూతి వీటన్నిటికీ మూలంలో ఉంటుంది నేను అనే అనుభూతి వచ్చాకనే పదము వాక్యము భాష ఇమోషన్స్ తర్వాత ఇంటలెక్ట్ తర్వాత ప్రత్యక్ష ప్రమాణము అనుమాన ప్రమాణము ఇవన్నీ వస్తాయి తెలిసింది తెలియలేదు విదితము అవిదితము ఉన్నది లేనిది ఇవన్నీ కూడా ఆ నేను అనే మౌలికమైన అనుభవం తర్వాత వస్తాయి వీటన్నిటికీ మూలంలో ఉంటుంది నేను అనే మౌలికమైన అనుభవం అది తన విషయం ఇక జగత్తు విషయంలో పరమాత్మ జగత్కారణమైన పరమాత్మ ఈ జగత్తు యొక్క విభాగములు అస్థి నాస్తి విదిత అవిదిత ఇత్యాది విభాగములు ఎన్నైతే ఉన్నాయో వీటన్నిటికీ అతీతంగా ఉంటాడు ఆ పరమాత్మ ఆ పరమాత్మ స్వరూపాన్ని జాగ్రత్తగా మీరు ఇన్వెస్టిగేట్ చేసి నేను యొక్క తత్వాన్ని జాగ్రత్తగా లోతుగా తెలుసుకుంటే ఒక్కటే సంతోషం బయటకు వస్తుంది దాని నుంచి ఏమిటంటే ఆ సర్వాతీతమైన పరబ్రహ్మే ఈ సర్వాంతరమైన నేను అని తెలుసు ఆత్మా సర్వాంతర దాన్నే అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అనేది అదొక స్పెక్యులేటివ్ ఫిలాసఫీ అని కాదు అది అనుభూతి అనుభూతి రూపమైనటువంటి అద్వయ ఆత్మతత్వాన్ని అనుభవానికి తెచ్చుకుని ఒక మహర్షి అన్నాడు అహం బ్రహ్మాస్మి అది అనుభవానికి ఆ గ్రూపము తప్ప అది ఒక వీడి ఫిలాసఫీ కాదనడానికి వాడు వాడి మాట కాదనడానికి వీడు ఈ బిగ్ ఫైట్లో పెట్టుకుంటారు చూడండి అలాగే పెట్టింది ఏమీ కాదు కాబట్టి విదిత అవిదితములకు పరమాత్మ అతీతమైనది అనే స్థితి వచనాన్ని బట్టి కూడా జ్ఞేయము సత్తు అసత్తు కూడా కాదు అనే మాట విరుద్ధము కాదు అని మనం తెలుసుకోవాలి శృతిరతి విరుద్ధార్థ ఇది చేత్ దాని సంగ్రహవాక్యం ఉంటారు దాని వివరణ వెంటనే పక్కన ఉంటుంది వాళ్ళు ఏమన్నారంటే పూర్వపక్ష ఏమంటాడంటే లేదు స్థితి చెప్పింది కాబట్టి అది విరుద్ధము కాదు స్థితి ఏమని చెప్పింది విదితము కాదు అవిదితము కాదు అని స్థితే స్వయంగా చెప్తోంది కనుక ఆ స్టేట్మెంట్ రసత్తం నాశోదిక్యత అనే వాక్యం విరుద్ధము కాదు అని మనం చెప్తాం సిద్ధాంతం అలా చెప్తాం చెప్తే అప్పుడు పూర్వపక్షి చూడవాయా నువ్వు చెప్పిన నసత్తన్నాసవిష్యత అనేది విరుద్ధమే దానికి సపోర్ట్గా నువ్వు చెప్పిన అన్యదేవత బుద్ధితాదథో అవిదితాదధి అని దీనికి సపోర్ట్గా దాన్ని చెప్పడం చూసావా అది విరుద్ధం ఇది కూడా విరుద్ధం అవును వేదం కూడా విరుద్ధంగా చెప్పేస్తున్నా చెప్తుంది వేదం కూడా విరుద్ధంగా చెప్తుంది అవసరం అయితే ఈ సందర్భంలో వేదంలో కూడా అలా చెప్తారు ఉదాహరణ యథా యజ్ఞాయశాలాం ఆరభ్య కోహి తద్వేద యద్యముస్మిన్ లోకే అస్తి వా నవేతి ఏవమితి చేత్ తైత్రీయ సంహిత ఈ తైత్రీయ సంహితలో కృష్ణ యజుర్వేద తైత్రీయ సంహిత ఆరో అష్టాలు అష్టాలు అంటారు ఏడు అష్టాలు ఉంటాయి సోదరు క్రమం అంటే పేరు అలాగా అంటే నలభై నాలుగు చాప్టర్స్ ఉంటాయి చాప్టర్ని పన్నము అంటారు ఈ నలభై నాలుగు పన్నాలు ఏడు అష్టాలుగా విభాగం చేయడం ఉంటాయి ఓ దాంట్లో ఎనిమిది ఓ దాంట్లో ఏడు అలాగే అన్ని కలిపి నలభై నాలుగు ఉంటాయి దాంట్లో ఆరో అష్టంలో ఆరో అష్టంలో మొదటి పన్నం ప్రాచీన వగుంశం ప్రారంభం ఇటువంటి ఆరు ఒకటే నిచ్చేదిగా మొదటి ఆటోస్తంలో మొదటి పర్ణంలో మొదటి అనువాదం అంటే మొదటి పేరాగ్రాఫ్ అక్కడ ఏమన్నారంటే అక్కడ యజ్ఞశాల నిర్మాణానికి కావలసిన వ్యవస్థ చేశారు ఈ వాస్తు ఇవన్నీ కూడా ఇక్కడి నుంచే వచ్చాయి ప్రాచీన వగుంసం కరోతి అంటే యజ్ఞశాలను తూర్పు వైపు ఎత్తు ఇంగిట్లా పెట్టుకోవాలి కాబట్టి మన వాళ్ళు ఏమంటారు ఈశాన్యం వైపు బరువు ఉండాలి అంటారు చూడండి ఇది అక్కడి వచ్చింది యజ్ఞం చేసేవాడికి ఏదో నియమం వీడు యజ్ఞం చేయడు ఏమీ చేయడు ఈశాన్యం వైపు బరువు అంటారు ఎనివే ప్రాచీన ఉపనిషం పర్వతి యజ్ఞశాల కట్టుకునే చోట ఎలా ఉండాలంటే ఇలాగ కొంచెం స్లోపుగా ఉందనుకోండి ఆ స్లోపు ఎత్తు ఎక్కువ ఉండాలి తూర్పు ఎక్కువ ఉండాలి పల్లం పడమని ఉండాలి అలా పెట్టుకోవాలి అంతేగాని తూర్పు పల్ల ఉండి పడమర ఇంట్లో పెట్టుకోద్దు ఫ్యూచర్ యజ్ఞశాల నిర్మాణం ఇది నాట్ డిఫికల్ట్ అదే చోట ఆ స్థానంలోనే ఆ యజ్ఞశాల తీర్పు ద్వారా ఎటుపెట్టే రోజులు అటు పెడితే అయిపోయారు అక్కడే మీరు చోటేం మార్చేయక్కర్లేదు అక్కడే కొంచెం ఎక్కువగా ఉన్న చోటు ఈ తీర్పు అక్కడ అలా ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది విజ్ఞశాలను తిప్పుకొచ్చు కదండి మీరు ద్వారం ఇలా కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు అలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు కాబట్టి ఎక్కువ వైపు ద్వారం పెట్టేస్తే అయిపోయింది అది చేస్తారు ఎనివే సో ఆ యజ్ఞశాల నిర్మాణంలో వాక్యం ఉంది ఈ యజ్ఞశాల కిటికీ పెట్టమన్నారు నా తెలుగు పుస్తకంలో వాక్యం ఉంటాను ఇక్కడ వివరాలన్నీ ఇస్తుండడు కిటికీ పెట్టమన్నారు కిటికీ ఎందుకు పెట్టడం అంటే ఈ యజ్ఞం చేసిన యజమానుడు స్వర్గానికి వెళ్ళాలిగా తలుపులన్నీ బిటాయించి చెబితే స్వర్గానికి ఎలా వెళ్తాడు స్వర్గానికి వెళ్ళాలంటే కిటికీలోంచి వెళ్ళచ్చు ఆ కిటికీ తెరిచి చెప్తే దాంట్లోంచి వెళ్ళిపోతుంది అంటే కొన్ని పెద్ద ద్వారమే పెట్టచ్చు కదా ఈ కిటికీ పెట్టడం ఎందుకు ఓపెన్ పెట్టేస్తే అసలు గోడే పెట్టద్దు అంటే గోడ అంటే గోడ కట్టడం అసలు ఆకులతోటి అరికాకులతోటో లేకపోతే కొబ్బరాకులతోటో అడ్డంగా ఒకటి కడతారు అది తీసేస్తే ఓపెన్ ఉంటుంది కదా అంటే అలా వద్దు ఒకవేళ తీరా ఆ లోకం స్వర్గలోకం లేదనుకో అప్పుడు మళ్ళీ దీన్ని వెనక్కి రాగడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి కిటికీ అయితే లాగలుగుతాము ఫుల్ ఓపెన్ ఉంటే అంటే పొట్టడికి పోవడం పోవడం తీరా అక్కడికి వెళ్ళేందుకు స్వర్గం లేకపోతే ఇంక మనకి దక్కకుండా పోతాం అదొక స్వర్గము పోయే ఇది ఉన్నది పోయినట్టుగా అవుతుంది కాబట్టి కిటికీ పెట్టండి ఎలా ఉంది వాక్యం ఎందుకు ఎందుకంటే నాకు అక్కడ అభిష్ణు ఓకే అని సప్తమే ఉంది ఆ సప్తమే ఏమిటో ఇబ్బంది నాకు పరలోకమునందు అదే ఏదైనా ఉందో లేదో ఎవరికి తెలియను ఇప్పుడు ఈయన పరలోకానికి వెళ్ళిపోతున్నాడు అనుకోండి ఇటుకే అయితే అలా పట్టుకుని ఏమయా పరలోకంలో అంతా బాగానే ఉందా నీకు నీకు నచ్చిందా అంటే ఆ నచ్చిందంటే ఇది అక్కడ ఏమీ లేదంతా శూన్యం అనుకోండి మళ్ళీ వెనక్కి ఎవరు ఎవరిని యజమానం కాబట్టి అందుకు అనుకూలంగా కిటికీ పెట్టమన్నారు కుడివైపు పెట్టమన్నారు కిటికీ అంటే ఒక చిన్న హోల్ పెడతారు దాంట్లో కొబ్బరాకులో ఒక చిన్న హోల్ అది అదే కిటికీ యజ్ఞశాల అలాగా అక్కడ కథ యొక్క తాత్పర్యం ఏంటంటే okay welcome to all that కాబట్టి స్థితి ఇక్కడ ఏం చెప్పింది వీళ్ళు యజ్ఞం చేయనండి స్థితి చెప్పిన మీదటే కదా వీళ్ళు యజ్ఞం చేస్తున్నాడు యజ్ఞం ఎందుకు చేయడం అంటే స్వర్గం కోసం యజ్ఞం చేస్తుంది స్వర్గం ఉందని చేస్తాడు కానీ ఏదైనా మొదలుపెట్టి యజ్ఞం చేస్తుంటే ఏమో ఎవరికి తెలుసు ఓహి తద్వేద ఏ జనస్మిన్ లోకే అస్థివా నవ అముస్మిన్ లోకే అంటే స్వర్గలోకం ఉంది అస్మిన్ లోకే అంటే ఈ లోకము ఉంది అముస్మిన్ లోకే అంటే పరలోకము ఉంది దాని వ్యవస్థ ఇదం శబ్దమైతే ఈ లోకము అతశబ్దమైతే పరలోకం అముస్మిన్ లోకే ఆ స్వర్గలోకము నుండి అస్థివా నవ అక్కడ భోగాలు సుఖాలు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి తన ఉన్నాయో లేవో అక్కడ ఏమి ఉందో లేదో ఏమీ లేకుండా ఒక ఎడారి ప్రాంతంలాగా ఉందనుకోండి ఎందుకు అక్కడి ఎందుకు వెళ్ళడం మళ్ళీ వెనక్కి లాగేది యజమాని ఉందో లేదో ఎవరు చెప్తున్నారు ఈ మాట స్థితి చెప్తారు ఏ స్థితి నువ్వు స్వర్గాన్ని పొందడానికి యజ్ఞం చేయమని చెప్పిన స్థితి కాబట్టి స్థితిని చూసారా ఇలా విరుద్ధంగా చెప్పడానికి అలవాటు పడిన స్థితితో ఇక్కడ విరుద్ధంగా చెప్పినట్టుగానే ఇక్కడ కూడా ప్రియదేవత విదిత అథో అవిదితాదతి అని రసత్వం నాశవిద్యతే అని చెప్తూనే అది జ్ఞేయము అని మళ్ళీ చెప్పడము అనే వైరుధ్యము కాంట్రడిక్షన్ స్థితిలో అక్కడక్కడ ఉంటుంది ఏం పెద్ద విషయం కాదు కాబట్టి ఇది విరుద్ధమే నా సరిగా ఇక్కడ శంకరులు ఏంటి ఇంకా నాకు గుర్తులేదు చూద్దాం ఈయన ఈ పరమాత్మ సత్తు కాదు అసత్తు కాదు అనే ఆ వైరుధ్యాన్ని పరిష్కరిస్తారు తప్ప ఆ యజ్ఞశాల ఆ వైరుధ్యాన్ని విధించారు మాట్లాడరు ఆయన ఇంకే కోర్టు చేసి గెలిచారు దాన్ని మనం పరిష్కరించుకోవాలని నేను అనుకుంటున్నాను చూద్దాం విదిత విదితాభ్యాం అన్యత్వస్థితే అవశ్య విజ్ఞేయార్థ ప్రతిపాదన పరత్వాత్ ఇప్పుడు చిత్రం ఏమంటే ఆ పరమాత్మ విదితము అవిదితము విదితము కాదు అవిదితము కాదు అనే ఈ ప్రసంగము పరమాత్మ విదితము కాదు అవిదితము కాదు అనే వాక్యము జ్ఞేయము అంటే తప్పక తెలియదగినది అనే వాక్యానికి విరుద్ధం కాదు పైగా పైగా విరుద్ధం అంటారేమిటి అసలు విరుద్ధం కానే కాదు పైగా విదితము కాదు అవిదితము కాదు కాబట్టే నీవు తప్పక తెలియదగినది అని ఇది దానికి హేతు విరుద్ధం కాదు వైరుధ్యం అనేది ఇది దానికి హేతు అసలు పరమాత్మని పరమాత్మ కొంచెం ఈ ప్రసంగం ఇలాగే ఉంటుందండి మీరు ఓపిక పట్టండి ఇంకొక అరగంట ముప్పై గంట ఓపిక పడితే మీరు కృతార్థులు అవుతారు నేను కూడా కృతార్థం అవుతాను ఆ తర్వాత మళ్ళీ మామూలు దాంట్లోకి వెళ్ళొచ్చు ఎందుకంటే మరి వాక్యాన్ని ఫినిష్ చేయాలి కదా ఇంకా తర్వాత శ్లోకం నుంచి మనకి ఈ ప్రసంగం అయిపోతే ఓ ఎలా పడితే అలాగ పైలాప్ వచ్చేసుకుని హ్యాపీగా చదివేసుకోవచ్చు కష్టమే ఈ అరగంట సేపు మీరు ఓపిక పెట్టి నన్ను కృతార్థం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను <laughs> సో సో పరమాత్మ విదితము కాదు అవిదితము కాదు కాబట్టే నేను తెలియాలి అని చెప్పి అందుకోసం చెప్పారు అలాగా అంతేగా ఇప్పుడు జగత్తులో విదితం ఉన్నది నువ్వు తెలుసుకున్నావు ఏమైంది వాటి మధ్య ఒకటి ఏమైంది ఏమైనా ఇంకా నేను ఆగ్రా తాజ్మహల్ చూడాలని మహా ఉల్లాసపడిపోయి మొత్తాన్ని చిన్న నిలబడి వెళ్ళి అక్కడ రైలు దిగి అక్కడ వీళ్ళు ఉంటారు ఈ సౌత్ సౌత్ ఏదో అంటారు కాదు అంటే మన దగ్గర డబ్బులు వసూలు చేయడానికి కాపలా కాస్తాను నేను కాంతి అవుతాను చూపిస్తాను మన ప్రాణం తీసి జనం ఉంటారు వాళ్ళందరి కష్టాల నుంచి తప్పించుకుని వెళ్ళి తాజ్మహల్ తీసేస్తారు తీసేస్తారు మన ఆయన గారు అడిగారు ఏం చేశారు ఆయన తాజ్మహల్ తీసేస్తారు ఏమైందని ఏమైంది ఏమో నేను అన్నా నాయన గారు మీరేమన్నా చూస్తారు నాకు అక్కర్లేదు చూస్తారు కాబట్టి ఏమైంది రాజమోహన్ చూసిస్తే ఏమైంది విజితము అంతకుముందు అవిజితము ఇప్పుడు విజితము ఓకే ఇక్కడ బీజీలో వాల్ ఒకటి ఉంది గోడ గ్రేట్ వాల్ అది విదితమా అవిదితమా నాకైతే అవిదితము అయితే ఇప్పుడు ఏం చేయాలి దాన్ని తెలుసుకోవాలి విదితమును మీకు తెలిసినది ఏమీ లేదు విదితమేగా అవిదితమును తెలుసుకోవాలి this is how people live your life ఏమంటే మీరు విదితాలను పోగేస్తూ ఉంటారు విదితాలు అలా సంఖ్య పెరుగుతూ ఉంటుంది does it add anything to your inner fullness no అవిదితాలని క్రమక్రమంగా తగ్గిస్తూ ఉంటారు అవి తగ్గుతాయా అవిదితాలు తగ్గుతాయా తగ్గవు మీరు ఇంకో పది తీసొచ్చారనుకోండి అవిదితముల సంఖ్య తగ్గుతుందా ఎలా ఉందో అలాగే ఉంటుందా ఎలా ఉందో అలాగే ఉంటుంది ఎందుకంటే ఇన్ఫినిట్ నుంచి ఒక పది మైనస్ చేస్తే ఎంత మిగులుతుంది ఇన్ఫినిట్ మిగులుతుంది మాయండి మహామాయ తగిని మహామాయ అని జ్ఞానం కనుక సో అవిదితముల వెంట పరుగులు తీస్తే మీకు ఒయిదేమీ లేదు కాదండి పరమాత్మ అవిదితము అని ఒకడు పరుగులు తీస్తాడు ఒకడు చైనా చూడాలి లేకపోతే దుబాయ్ చూడాలని ఒకడు పరిగెడుతుంటే ఇంకొకటి వైకుంఠానికి పరిగెడతాడు వైకుంఠం చూడాలి ఇప్పుడు దట్ గోల్ ఏవో కొన్ని పారాయణలో ఇవి చేసేస్తే విమానం వచ్చి వైకుంఠానికి వెళ్ళిపోయింది ఇప్పుడు కైలాసానికి వెళ్ళాలనుకోండి మీరు ఏం చేయాల్సి ఉంటుంది ఏం చేయనక్కర్లా లింగాష్టకం అని ఒకటి సుధాన్ని పారాయణ చేయాలి లింగాష్టక విధం పుణ్యం యస్మఠేక్షివసన్నిధౌ దేవాలయంలో కూర్చుని పారాయణ చేయాలి అప్పుడు ఏమవుతుంది సో శివేన సహమోదతే మధ్యలో ఏదో ఉంది వాడు కైలాసం వెళ్ళి శివునితో పాటుగా శివలోకమవాప్య ఆ శివలోకమవాప్యతి శివేన సహమోదతే కాబట్టి వాడు ఆ ప్రయత్నంలో ఉన్నాడు శివలోకానికి వెళ్ళాలి కాబట్టి లింగాష్టకాన్ని పారాయణ చేసుకుంటూ శివలోకానికి వెళ్ళాలి అంటే కొంతమంది ఉన్నారు శివలోకానికి వెళ్తానంటాడు వీడు మూర్ఖుడు వీడికి ఏ లోకానికి వెళ్ళాలో కూడా తెలియని అజ్ఞాని పాపం వాడు అరే శివలోకంలో ఏం లేదురా భూమిది తప్ప వైకుంఠంలో ఉంది అసలు ఉండాల్సిందంతా వైకుంఠంలో ఉంది అక్కడికి ఆలోచించేది తప్ప ఈ శివలోకం అంతా లేకుండా ఇలాంటి మూర్తులు కూడా ఉన్నారు ఈ లోకంలో అని భయంకరంగా జాలి పడిపోయే వాళ్ళు గోల్డ్ మంది ఉన్నారు లోకంలో గోలోకానికి వెళ్ళాలి వైకుంఠానికి వెళ్ళాలి కానీ శివలోకానికి వెళ్తాను తెలియకండి డిమాండ్ నహీహే అని భయంకరంగా జాలి పడిపోయే వాళ్ళు ఎంతో ఉండిల్లా సో భగవంతుడిని కూడా ఏం చేశాడు అవిదితము అనే కేటగిరీలో పెట్టాడు ఆ అవిదితం కేటగిరీలోంచి భగవంతుని విదితంలోకి మార్చే ప్రయత్నంలో వీడు ఉన్నాడు అప్పుడు సీత ఏమని చెప్తుందంటే అదే వెదిమోహం విదితము కాదు అవిదితము కాదు నీవు తప్పక తెలుసుకోదగినది సుమా ఆ పరమాత్మ అని చెప్తాను అక్కడ విదిత అవిదితముల కంటే అన్యము అనే మాట తప్పక తెలియదగినది అనే మాటకి ప్రోద్బలకము ఉపోద్బలకము కానీ విరుద్ధము కాదు మరి ఈ యజ్ఞముస్మిన్ అని ఉందిగా ఏమన్నా స్వర్గలోకంలో ఏదైనా ఉందో లేదో దాన్ని ఏం చేద్దాం అది విరుద్ధం నిధులేద్దాం అది మనకి సంబంధం లేదు ఉపనిషత్తులోకి కాదు కర్మకాండంలోకి నిధులేద్దామా శంకర్లో దానికి చిన్న పరిష్కారం చూపించి మనకి ముందుకు వెళ్ళిపోతుంది ఎందుకంటే శంకని ఇంటికి పెట్టాడు ఇష్టం లేక యజ్ఞముస్మిన్ ఇత్యాది విధిశేష అర్థవాద అదే అర్థవాదం అర్థవాద విధి క్షేత్రం ఇది ఆగ్జిలియరీ టు ఎ మ్యాండేట్ అర్థవాదం అది ఆ మ్యాండేట్కి ఆగ్జిలియరీ తప్ప అంటే ఒక విధికి అది సపోర్ట్గా చెప్పిన మాట తప్ప ఆ చెప్పిన మాట యొక్క సత్యాసత్యముల యొక్క విచారణ పనికి రాదు ఎలాగంటే పిల్లవాడికి జ్వరం వస్తుంది డాక్టర్ చెప్పాడు వాడు ఏది పడితే అది చాక్లెట్లు లేకపోతే హార్లిక్స్ ఓవల్ టీన్లు ఇవన్నీ ఇవ్వకూడదు జ్వరంగా ఉన్నప్పుడు జావ తినిపించు అని చెప్పారు జావ అంటే అది కొర్రలు అని వాటిని బాయిల్ చేసి ఆ జావ తాగిపించు అని చెప్పారు వాడికి నచ్చ దాంట్లో ఉప్పు ఉప్పు కూడా వేయొద్దు అదే తాగిపించు అని చెప్పారు ఇప్పుడు తల్లి ఏం చేస్తుందంటే కొర్రజావ పెట్టి వాడి నోట్లో పెట్టడానికి నోట్లో పెట్టగానే వాడు చూపించమని ఉంది నాకు వద్దు నాకు దాంట్లో హార్ట్ శాఖ వచ్చి కలిపింది అని వాడు వీడు ఇలా అంటాడని డాక్టర్ గారికి తెలుసు డాక్టర్లతో ఏం కలపద్దు అప్పుడు అమ్మగారు ఏమన్నారంటే ఒక కథ చెప్పారు పూర్వం ఒకప్పుడు ఒక ఒక దంపతులు ఉండేవారు శివపార్వతులు దంపతులు ఉండేవారు ఆ దంపతులకి గణేష్ మహారాజు ఒక కొడుకు ఉండేవారు కుమారస్వామి అని ఇంకో కొడుకు ఉండేవారు అప్పుడు ఆ ఇద్దరు కొడుకులు చక్కగా వాళ్ళతో కలిసి హ్యాపీగా ఉండేవారు ఉంటుండగా ఓసారి ఏదో ఒక రాక్షసుడు ఏదో వచ్చే సందర్భం వచ్చినప్పుడు ఆ రాక్షసుని ఓడించే సందర్భంలో ఆ కుమార్ గణేష్ మహారాజుకి పార్వతీదేవి కొర్రజావతో ఉపవాసం చేసి కొర్రజావ తాగినట్లయితే ఆ రాక్షసుని నశిస్తాడు అని ఆవిడకి ఎవరో మహర్షి చెప్తే ఆవిడ కొర్రజావ తాగిపించింది గణేష్ మహారాజు అంటే గణేష్ మహారాజ్ కాదనంటే నాన్న బతిమిలాడి ఆ రాక్షసుడి మీద విజయం కోసం తప్పక సాగాలిగా అంటే గణేష్ మహారాజు సాగేది పాపం అప్పుడు ఆ రాక్షసుడితో విజయం లభించింది పార్వతి పరమేశ్వరులు అలా చేశారు నాన్న కాబట్టి నువ్వు కూడా ఈ రాక్షసుడి జ్వరం అనే రాక్షసుడి మీద విజయాన్ని సాధించడం కోసం ఈ పొగగారు తాగాలి కాదమ్మా అని నోట్లో పెట్టి తాగారు ఇప్పుడు ఈ కథకి మీరు వెంటనే ఆ కథ తీసేసి వెంటనే టీవీలో ఒక ఎపిసోడ్ కింద ప్రసారం చేసి పెట్టేస్తే అదంతా నిజం అనుకునే వాళ్ళు దేశం అంతా వాళ్ళే ఉన్నారు